There is another song where he describes Alumelumanga's youth as a fort for him for the domain of pleasure. Her sidelong glance is a flash of lightning to dispel the darkness in his mind. Her moon-like face makes his lily-like eyes bloom, and so on. అతివ జవ్వనము రాయలికి పెట్టని కోట పతి మదన సుఖరాజ్య భారంబు నిలుప Annamacharya was incidentally the first notable composer in Telugu to handle eroticism in devotional poetry. Of course, there are poets earlier to him who wrote either exclusive eroticism or exclusive devotion, but not inclusive of one another. Indian rhetoricians have accorded a special place of pride for Sringara and attempted an elaborate classification of various types of heroes and heroines in their amorous relationship. Annamacharya is also influenced by Jayadeva's Gita Govinda. In fact, there are only two composers he mentions in his Sankirtana Lakshanam, the treatise on composing compositions. One is Jayadeva and the other is Krishnamacharya. Krishnamacharya is the one who wrote Simhagiri Narahari Vachanamulu, thousands of prose compositions in praise of Vishnu. Both these composers have influenced Annamacharya both in text and context. Gita Govinda is one of the most erotic works of all times to come. Jayadeva says in his introduction, if you are interested in thinking of Hari, if you are interested in his sports, then listen to Jayadeva's compositions. यदि हरिस्मरणे सरसम्मनो यदि विलासकलासु कुतूहलं मधुरकोमलकान्त पदावलिं शृणु तदा जयदेव सरस्वती His objective was to understand Hari, to think of him in whatever form. Annamaya says, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు therefore it is urge that provoked Annamacharya to compose erotic compositions combined with devotion in one of the compositions he compares her beauty with different flowers the lyric runs like this పొలతి జవ్వనమున పువ్వక పూచే ఎలమినిందుకు మనం ఏమి చేసేదే her youth has blossom in her thoughts there are సంపంగీస్ సతి చింతాలతలచే సంపెంగ పూలు పూచే మతి విరహపు మేన మల్లెలు పూచే అతనుని తలపోతను అడవిజాజులు పూచే ఇతవు తెలియదికను ఏమి చేసేదే మగువ రతులలోన మంకెన పూలు పూచే మొగి కొనగోళ్లనే మొగలి పూచే పొగరు శ్రీ వెంకటేష్ పొందుల కప్రము పూచే ఇగురుబోండ్లం ఇంకనేమి చేసేదే పొలతి జవ్వనము పువ్వక పూచే ఇది wonderful song a composition that we think of when we see the flowers or think of those flowers when we see her. Let us listen to this wonderful song, Polati Javvanamuna. పొలతి జౌవనమున పూవక పూచే పొలతి జౌవనమున పూవక పూచే ఎలమి నిందుకు మనమేమి చేసేదే పొలతి జౌవనమున పూవక పూచే ఎలమి నిందుకు మనమేమి సేసేదే పొలతి జౌవనమున పూవక పూచే ఎలమి నిందుకు మనమేమి సేసేదే పొలతి జౌవనమున పూవక పూచే సతి చింతాలతలనే సంపెంగ పూలు పూచె మతి విరహపు మేన మల్లెలు పూచే అతనుని పోతను అడవి జాజులు పూచే హితవు తెలియదింకను ఏమి చేసేదే కొలతి జౌవనమున పూ తప్పక పూచి ఎలమి నిందుకు మనమేమి చేసేదే పొలతి జౌవనమున పూవక చెమట నీట దొంతి తామరలు పూచ కొయ్య చూపు కోపముల కుంకుమ పూచే కయ్య పువల పుల చీకటి మాకులు పూచే ఈయడ చెలియ భావమేమి సేసేదే పొలతి జౌవనమున పూవక పూచే ఎలమి నిందు మనమేమి చేసేదే పొలతి జౌవనమున పూవక పూచే మగువరతులలోన మంకెన పూలు పూచే కొన గోళ్ళనే ముగిలి పూలు పూజే పొగరు శ్రీ వెంకటేశు పొందుల కప్రము పూజే ఈ గురు బోండ్లము ఇంకా ఏమి సేసేదే కొలతి జౌవనమున పూవక పూజే ఎలమి నిందుకో మనమేమి చేసేదే పొలతి జౌవనమున పూవక పూచే